విశేషమైన కర్మ చేయగలడు ఈ సత్యాన్ని గ్రహించి జాగ్రత్తగా విషయంలో నుంచి వాసనలో నుంచి వృత్తిలో నుంచి సంకల్పంలో నుంచి తానైన స్థితి నుంచి నిలకడ చెంది తనను తాను పోగొట్టుకునేటటువంటి తద్రహితం సద్రహితమైనటువంటి కైవల్యాన్ని పొందాలి తాను లేని కంటకడపడి భ్రమణ నేనైన స్థితి నుంచి ప్రేమణ సత్యాన్ని జాగ్రత్తగా సూత్రాన్ని జాగ్రత్తగా సాధకులందరూ జ్ఞానయోగ మార్గంలో స్పష్టంగా పట్టుకోవడం రావాలి ఈ విరమణ చేయడం రావాలి సరే ఇది సదా ఉండునదియే గాని వచ్చి పోవునది కాదు అంటే నీడలో లేకుండా ఉండాలి నేను ఆరోపణ దోషారోపణ విమర్శ చేయకుండా ఉండాలి వాస్తవికమైన వస్తుగతమైన వ్యవహారం లేకుండా ఉండాలి ఒకవేళ వస్తుగత వ్యవహారం మనకు అవసరమైనప్పటికీ అలా వ్యవహరించినప్పటికీ నేననే అనుభవంలో పొందాలి చాలా జాగ్రత్తగా అందుచేత ఆత్మ నిత్య ముక్త స్వరూపమై ఉన్నది ఎవర్ ఫ్రీ బంధముఖ్యతీతం వస్తు కేవలం వెరీ వెరీ ఉపదేశ సారంలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం నిత్యముక్త స్వరూపమైనందున నిర్మలమై ఉన్నది అది మలత్రయం లేదు మాయి మలము మాయిక మలం ప్రాణమే మలం అనే మలత్రయం లేనటువంటిది ఈ విక్షేపం లేనటువంటిది సత్స్వరూపమే ఉన్నది సరే ఇవన్నీ విచారణ చేశాను ఈ విధమైన ఆత్మయే నేను అదియే నీవు అదే నీవై ఉన్నావు అనే తత్వమసి మహావాక్యార్థానికి లక్ష్యం ఆత్మ బ్రహ్మ వ్యక్తిగతమైన సాక్షి పెండాండ సాక్షి ఆత్మ బ్రహ్మాండ సాక్షి బ్రహ్మకి ఉన్నది ఈ సత్యాన్ని గ్రహించి సర్వసాక్షిగా సర్వకారణంగా సర్వగతంగా దేశకాల వస్తు పరిచ్ఛిన్నం స్వరూప జ్ఞానంలో స్థిరమై ఉండాలి ఇది నిర్విశేషము నిరుపాధికము దీంట్లో ఏ విశేషాలు లేవు ఏ ఉపాధులు కూడా లేవు నేను ఉపాధిని కలిగి ఉన్నాను నేను ఈ ఉపాధిగతమైన విశేషాన్ని కూడా కలిగి ఉన్నాను ఈ శరీరం నీవేనా ఈ ప్రాణం నీవేనా ఈ మనసుని ఏమైనా ఈ బుద్ధిని ఏమైనా ఇది నేనవుతుందా ఉదాహరణ ఒక బ్రహ్మచారిని నాయన నీ పిల్లవాడు ఎక్కడ అడిగిన నాకు పెళ్ళే కాలేదు పిల్లవాడు ఎక్కడ వస్తాడండి భార్య లేదు నేను బ్రహ్మచారిని నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఇప్పుడు అడిగాం వృత్తిగతమాహ సంకల్పగతమా విశేషమా దేశ కాల వస్తువులతో పరిచ్ఛిన్నమైందా అపరిచ్ఛిన్నమైందా ఇది ఉపాధి ఇవన్నీ ఉపాధిగతమే అయి ఉండగా బంధములన్నీ ఉపాధిగతమే అయి ఉన్నాయి స్వరూప జ్ఞాన నిష్ట అయినటువంటి చైతన్యంలో ఈ ఉపాధి సంబంధమైనటువంటివి అది సూర్యప్రకాశం వలె ఉన్నది పంచభూతాత్మకమై పంచభూతములన్నంతటా సర్వవ్యాపకమై సర్వగతమై ఉన్నటువంటిది చైతన్యం దాంట్లో ఎనభై నాలుగు లక్షల దేవరాశులు అనే ఉపాధులు లేవు స్థావర జంగమాత్మకమైన స్థూల సృష్టికి సంబంధించిన ఆనవాలు లేదు చైతన్యం శుద్ధ చైతన్యంగా ఉన్నది అటువంటి శుద్ధ చైతన్యం నిర్విశేషం